ఇప్పుడు భారతదేశంలో ఈ వేషం వేసేస్తే నీకు భోజనానికి లోటు ఉండదు నేను అనుభవంతో మీరు కూడా భోజనం చేయాలంటే మీరు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టాలి కొంత కొంత పరిశ్రమ చేయాలి నేను కూడా భోజనం చేయాలంటే నేను వంద రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు ఆ పరిశ్రమ కూడా చేయనక్కర్లేదు ఈ ప్రివిలేజ్ ఎక్కడి నుంచి వచ్చింది జీవితం సమానమే జీవితంలో ఈ ప్రివిలేజెస్ నాకుండి ప్రివిలేజ్ నాకుండి నీకు వేరే ప్రివిలేజెస్ ఉంటాయి ఆ ప్రివిలేజెస్ నాకు ఉండవు నాకుంది ప్రివిలేజ్ మీకు ఉండదు ఇవి out of things but inner ఆంతరమునందు జీవితం అందరికీ సమానమేగా అంచేతను ఆ శోధన చేసేప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఒక అనుభవము ఎక్స్పీరియన్స్ ఇంగ్లీష్ లో ఎక్స్పీరియన్స్ అంటారు అనుభవము సెంటర్ కేంద్రము ఆ కేంద్రం ఏంటి మైసెల్ఫ్ మీ నేను అని కేంద్రము అంటారు ఇప్పుడు మీరు చూడండి ఏదైనా ఒక అనుభవం ఉందనుకోండి ఏదైనా ఒక అనుభవం ఏమంటే ఈ అనుభవానికి అనుభవం తెలుస్తుందిగా ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ తెలుస్తుందిగా అది ఎక్కడ తెలుస్తుంది అది ఎన్నికలోనే తెలుస్తుంది మీకు తెలుస్తోంది ఎందుకని ఆ ఎముక మీ స్వరూపం కనుక తెలుస్తుంది ఆ గోడకి తెలియదుగా మీకే తెలుస్తుంది మీకు ఎందుకు తెలుస్తోంది మీరు నేను తయారు చేసి పెట్టుకున్నారు కాబట్టి తెలుస్తోందా కాదు అందుకోసం తెలుసులేదు మీ స్వరూపము నిలుక గనుక తెలుసు కాబట్టి ఒక ఘటన ఒక ఈవెంట్ ఒక ఘటన ఆ ఘటన మీకు తెలిసి అనుభవం అవుతుంది మీకు తెలియకుండా అనుభవం కాదు ఇప్పుడు బొంబాయిలో వర్షం పడింది మీకు వర్షం అనుభవానికి వచ్చిందా కాలేదు ఇక్కడ వర్షం పడితే మీకు వర్షం అనుభవానికి వస్తుంది కాబట్టి వర్షము ఘటన మీకు తెలిసినప్పుడు అనుభవం మీకు తెలియాలి అంటే మీ ఎదుగుకలో అది ప్రకాశించాలి అప్పుడే అది ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది లేకపోతే ఎక్స్పీరియన్స్ కాదు rain not experience you standing the rain that is experience కదా నేను నిద్రపోయాలనుకోండి వర్షం పడింది జరిగిన ఎక్స్పీరియన్స్ బట్ మీరు మంచి వెళ్తుంటే వర్షం పడింది అనుకోండి దట్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది ఈవెంట్ ఒక ఘటన ఈ నాట్ ది థింక్ అది కాదు మెయిన్ థింక్ ఘటన కాదు ఘటన అనుభవ రూపాన్ని పొందినప్పుడు మాత్రమే దానికి మీ జీవితంలో ఒక స్థానము ఏర్పడుతుంది ఒక ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఓకే ఒక ఎక్స్పీరియన్స్ కలిగినది ఈ ఎక్స్పీరియన్స్ ని మనం సుఖమందామా దుఃఖమందామా అది సుఖమా దుఃఖమా ఆడండి మీరు కంగారు పడుతుంది చాలా ఓపికగా మీరు శోధన చేయాలి ఇది వేదాంత పాఠం మాఘ పురాణం కాదు మా అభిమానం కాబట్టి కొన్ని కార్తీక పురాణం ఎందుకంటే నాకే మా అభిమానం అంటే వ్యతిరేకం కాదు మీరు మళ్ళీ అదే అనుభవం పెట్టారు సో టీవీకి మా అభిమానం అంటే ఇష్టం కాదు నేను ఏదో మాట్లాడుతున్నాను చరిత్ర పురాణం ఏదైనా ఉంటే అది పెట్టుకోండి ఇది ఏ జీవితాన్ని జాగ్రత్తగా శోధన చేయాల్సినటువంటి సందర్భం తప్ప కంగారు పడే విషయం కాదు మీరు కంగారు పడద్దు మీరు ఇంతమందికి గమనించండి ఘటన జీవితాన్ని ప్రభావితం చేయలేదు ఒక ఘటన అనుభవ రూపాన్ని సంతరించుకున్నప్పుడు మాత్రమే అది మీ అనుభవంలో పడాలి మీ అనుభవంలో పడాలంటే మీ చైతన్యంలో అది ప్రకాశించాలి ఆ చైతన్య ప్రకాశము అనుగ్రహం లేకుండా అది ఎక్స్పీరియన్స్ అవ్వదు అది ఎక్స్పీరియన్స్ అయ్యినది okay it is an experience now that experience is it sukha or dukha అని ప్రశ్న అది సుఖమా దుఃఖమా అని ప్రశ్న మీరు నేను మాట చెప్తాను మీరు ఆలోచించండి నేను అనే సెంటర్ లేకుండా అది సుఖము కాదు దుఃఖము కాదు నేను అనే సెంటర్ రావాలి ఆ సెంటర్ వచ్చి దానికి లేబుల్ పెట్టాలి ఇది సుఖము అని లేబుల్ పెట్టాలి లేకపోతే దుఃఖము అని లేబుల్ పెట్టాలి నేను అనే సెంటర్ వచ్చి సుఖము లేదా దుఃఖము అని లేబుల్ దానికి పెట్టాలంటే గతం యొక్క స్మృతి కూడా ఉండాలి గతం యొక్క స్మరణ లేకుండా అది సుఖము కాదు దుఃఖము కాదు గతము యొక్క స్మరణ రావాలి అందువల్ల నేను ఫిజికల్ పెయిన్ గురించి చెప్పట్లేదు చెయ్యి కోసుకుంటే వంట పుట్టింది దాని గురించి చెప్పట్లేదు ఏమంటే అయితే మీరు వేరు దీన్ని పొరపాటు ఉత్తేసుకుని చేయి కాలు అది సుఖము కాదు దుఃఖము కాదు అలాగే దాన్ని చేయగలుగుతా నేను ఫిజికల్ చెప్పట్లేదు and talking psychological pain and pressure సుఖం దుఃఖము కాబట్టి ఒక అనుభవము అది చైతన్యంలో ప్రకాశించాలి తర్వాత దానికి నేను రావాలి నేను పుట్టుకొచ్చి నేను నేను ఎక్కడి నుంచి పుడుతుంది గతం నుంచి పుడుతుంది నేను కూడా గతం యొక్క బిడ్డ మెమొరీ నుంచి పుడుతుంది మెమొరీ లేకపోతే నేను ఉండదు నిద్రలో మెమొరీ లేదు నేను లేదు స్వప్నంలో ఇంకో రకం మెమొరీ ఉంది ఇంకో రకం నేను ఉండదు కాబట్టి గతము నుండి అంటే మెమొరీ నుండి అంటే బ్రెయిన్ సెల్స్ అండి మెమొరీ అంటే బ్రెయిన్ సెల్స్ ఈ సెల్స్ నుండి దీన్ని మెమొరీ అంటారు కదండి లో మెమొరీ ఉంటుందిగా అది ఇదే ఇలాంటిదే పెట్టచ్చు ఇక్కడ సెల్స్ మూడాంశం సెల్స్ లో మెమొరీ ఉంటుంది అక్కడ చిప్ ఆ ట్రాన్స్ సిస్టమ్ లో మెమొరీ ఉంటుంది అంతే తేడా ఆ మెమొరీ నుంచి నేను అనే సెంటర్ ఆ అనుభవానికి ఆ ఎక్స్పీరియన్స్ కి సుఖము దుఃఖము అనే లేదు రెండు వస్తాయి ఓకే అనగా అర్థం ఏమిటి ఇంకొంచెం దీన్ని మీరు గమనించండి ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పీరియన్స్ వర్తమానమా గతమా వర్తమానం ఎక్స్పీరియన్స్ వర్తమానం దానికి సుఖము దుఃఖము అనే లేదు గతం నుంచి వచ్చింది ఈ సుఖము నాది ఈ దుఃఖము నాది అనే నేను కూడా గతం నుంచి వచ్చింది గతం అంటే మెమరీ నుంచి వచ్చింది స్మృతి నుంచి వచ్చింది సపోజ్ మీరు గమనించండి ఒక అనుభవము గలదు ఎక్స్పీరియన్స్ గలదు కానీ మీరు ఆ గతమును రాకుండా మీరు ఎలర్ట్ గా ఉంటారు ఎప్పుడు కూడా మీరు అలర్ట్ గా ఉంటే గతం రాదు మీరు పరధ్యానంగా ఉంటేనే గతం వస్తుంది అంటే మెమరీ తోసుకొచ్చేస్తుంది మీరు అలర్ట్ గా ఉన్నారనుకోండి మెమరీ రాదు ఆడుతుంది అప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంటుందే తప్ప దానికి సుఖము దుఃఖము అనే లేదులు ఉండదు ఆ సుఖ దుఃఖములను అనుభవించే భోక్త కూడా ఉండదు జ్ఞాని అలా ఉంటాడు అంచేతనే జ్ఞానిని జీవముక్తుడు అని అంటారు అంటే ఏంటి మీకు నాకు కలిగే అనుభవాలన్నీ ఆయనకి కూడా కలుగుతూ ఉంటాయి కానీ ఆ అనుభవములకు సుఖము లేదు దుఃఖం అనేటువంటి పేరు పెట్టడం ఆ సుఖము నాది ఆ దుఃఖము నాది అని ఒక కేంద్ర బిందువు తయారవడం ఆ బిందువు చుట్టూ ఒక పరిధి నిర్మాణం కావడము ఈ బంధము జ్ఞానికి ఉండదు అంటే అర్థం ఏంటో నేను ఇంకో రకంగా చెప్తాను ఒక అనుభవము ఎక్స్పీరియన్స్ ఉన్నది మీరు ఆ అనుభవాన్ని మెమొరీ అనే కళ్ళద్దాల ద్వారా చూసినప్పుడు మాత్రమే అది సుఖము కానీ దుఃఖము కానీ అది నా నేను నన్ను ప్రభావితం చేస్తుంది నేను సుఖిని నేను దుఃఖిని అనేటువంటి లోకి పోతుంది ఎప్పుడు ఆ అనుభవాన్ని మీరు మెమొరీ అంటే గతకాల స్మృతులు అనేటువంటి ఒక అర్థం ద్వారా రవితర్థం ద్వారా మీరు ఆ అనుభవాన్ని చూడాలి అలా కాకుండా మీరు ఎలర్ట్ గా ఉండి ఎలర్ట్ అంటే సావధానులై జాగరూకులై అవేర్ఫుల్ గా ఉండి అవేర్ఫుల్ గా ఉండాలంటే మనస్సు విశ్రాంతి మనస్సు శాంతముగా ఉంటుంది మనస్సు కదలిక ఉండదు అంటే అర్థం మెమరీ ఆపరేట్ చేయటం లేదు అప్పుడు అనుభవం కలుగుతుంది ఏదో ఘటన మీ కళ్ళ ముందు ఘటన జరుగుతుంది ఆ ఘటన మీ చైతన్యంలో ప్రకాశిస్తుంది అంటే మీకు తెలుస్తుంది అర్థం మీకు తెలుస్తుంది కానీ దానికి సుఖము లేదా దుఃఖం అనే పేరు ఉండదు దాంతో మీకు ఐడెంటిఫికేషన్ ఉండదు కేవలము ఘటన బికమ్స్ ఎక్స్పీరియన్స్ అంటే it stops the experience doesn't create the experience who identifies అది మహావాక్యము అహం బ్రహ్మాస్మి అంటే అలా ఉంటుంది అర్థమైందండి మీరు దాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చు అది పెద్ద కష్టం కాదు అది ఎలాగో తెలిసిన సపోజ్ మీ డబ్బు పోయిందనుకోండి సపోజ్ మీ డబ్బు అందరికీ పోతే ఉంటుంది కదండి ఏదో దృష్టాంతం ఇవ్వాలి కాబట్టి అన్నా మీ డబ్బు పోవాలన్న అభిప్రాయం కాదు మీ డబ్బు మీరు భద్రంగా పెట్టుకోండి మీరు నాలుగు కాలాల పాటు నాలుగు అలా ఉండండి సపోజ్ డబ్బు పోయిందనుకోండి డబ్బు పోతే వాడు అన్నాడు జీవనం చూసుకున్నాడు పర్సు సరే పర్సు పోయింది సో ఘటన అనుభవానికి వచ్చింది తెలిసింది కదా మనసు పోయింది అనుకున్నాడు ఈ నాట్ అన్హ్యాపీ ఎందుకు తెలిసిన అది నా మనస్సు అని అనుకోలేదు దాంట్లో ధనము నాది అని ఆ దృష్టి లేదు లోభము లేదు లోభం అంటే అక్కడ పూర్వకాల వాసన గతకాలము వాసన లోభము లేదు వంట ఇంకొకటి ఖర్చు ఇంకొకటి తీసుకుంటాడు మనకి ఇంకోటి వస్తుంది వాడు అది పట్టుకున్నాడు దాంతో వాడికి దుఃఖం ఉండదు దుఃఖం ఉండదు ఒకటి నా పర్సు పోయింది నా పర్సు పోయింది నా పర్సు పోయింది అనే గోడ కూడా ఉండదు ఎందుకు వచ్చిన ఆ నేను లేదు నేను చెప్తున్నది ఆ దుఃఖాన్ని పెట్టి పై కనపడకుండా పెట్టి నా పరుపు పోయిందని పై కనపడగా పైకి ఏదో ఉంటారు మేకపోటు గాంధీర్యము ఉంటారు అలాంటి గాంధీర్యం అది కాదు నేను చెప్పేది అది కాదు అది సంసారమే అది బంధమే పర్సు పెరిగిపోయింది ఒకరు నా పర్సు పోయిందనే అనుభవము లేదు దుఃఖము లేదు ఇంకొకరికి నా పర్సు పోయింది అని వాడు దుఃఖపడిపోతున్నాడు ఇద్దరికీ పర్సు పోయింది ఒకడు జ్ఞాని అంటే వాడు స్త్రీ స్వతంత్ర ఫ్రీడమ్ ఇంకొకడు బుద్ధుడు ఒకడు ముక్తుడు ఇంకొకడు బుద్ధుడు ఈ విధంగా అనుభవము చైతన్యంలో ప్రకాశించేటువంటి ఎక్స్పీరియన్స్ అనుభవము అలా సాక్షిగా దర్శించడమే తప్ప అంటే సాక్షిగా దర్శించడం అంటే ఏమీ ఉండదు దాంతో ఐడెంటిఫై కాకుండా ఉండడం ఆ అనుభవానికి గమ్ములు పేరు పెట్టేయకుండా ఉండడం దానికి గమ్ములు పేరు పెట్టేయకూడదు అసలు దేవుడికి పేరు పెట్టకూడదు మన వాళ్ళు పెద్దలు సాధన చెప్తారు ఆ గొడ్డు కోసం పేరు పెట్టాడు మీరు అని పేరు పెట్టిన వాళ్ళని నిరసిస్తారు పేరు పెట్టద్దని కంగారు పడి పేరు పెట్టద్దంట పేరు పెట్టడం అలా ఉంటుంది అలా ఉండని అలా ఉండని లేదు లైక్ గివ్ ఎందుకని నేను పెట్టగానే మీ వాసనలన్నీ వచ్చేసి ఆ వాసనలతో పాటుగా నేను అనే అహంకారం కూడా అక్కడికి వచ్చేస్తుంది కాబట్టి ఈ ఘటనలను అలా ఎదురెక్కువగా తెలుసుకుంటూ ఉండడము వాటితో సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ సాదాత్మ్యము లేకుండా తర్వాత ఘటనలు వర్తమానములో దర్శించుతా గతకాలపు స్మృతుల అద్దము పెట్టుకుని చూడటం కాకుండా వర్తమానంలో దర్శించుట ఆయుడు గడ్డి వేస్తూ ఉంటుంది అది వర్తమానంలో గడ్డి వేస్తుందా దానికి మెమరీ ఉంటుందా మెమరీ ఉండదు వర్తమానంలో గడ్డి వేస్తూ ఉంటుంది మనిషి హోటల్లో ఉంటుంది భోజనం చేస్తూ ఉంటాడు మీరు వర్తమానంలో భోజనం చేస్తారా గతకాలం స్మృతులన్నీ మనస్సులో జరుగుతూ ఉంటాయి ఎంత తేడా చూసారు చెట్టు వర్షం పడిందంటే పోషిస్తుంది చెట్టు అవునండి గడచిన ఎంత రోజుల్ని అప్పటి దుఃఖాన్ని తలుచుకుని అది వెళ్ళిపోవడం వర్షం పడుతూనే పులకిస్తుంది మనిషి మాత్రమే ఆ మనస్సు ఉండబట్టి మనస్సు అనగా గతకాల స్మృతులు కనుక ఆ స్మృతి అనే ఒక అర్థం ఒక ప్రేమ పెట్టుకుని ఆ ప్రిజం ద్వారా ప్రతిదాన్ని చూస్తూ వాటికి పేర్లు పెట్టి ఇది సుఖము ఇది దుఃఖము ఇది మంచి ఇది చెడు అని పేర్లు పెడుతూ తాను నేను నాది అనేటువంటి ఒక కేంద్రముగా తయారై వీరు బౌద్ధుడిగా జీవిస్తూ ఉంటారు ఇది మనిషి జీవితం దీంట్లో అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాన్ని ప్రవేశపెట్టి మీరు ఆ బ్రహ్మవిషులుగా ఉంటారంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి దేనికి మీ మీద ప్రభావము ఉండదు అన్నీ తెలుస్తూ ఉంటాయి ఆ తెలిసిన వాటికి పేర్లు పెట్టరు వాటితో తాదాత్మ్యం ఉండదు ఇది మహావాక్యం యొక్క తాత్పర్యం అయితే దీంట్లో ఇంకో ప్రశ్న ఎవరైనా లేవనెత్తచ్చు ఆ ఘటన అనుభవానికి వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి అని ఆ ప్రశ్న మీరు చెంత చేయకండి ఏం చెయ్యాలి అంటే ఆ సందర్భాన్ని పెట్టుకుంటాం సందర్భాన్ని ఉంటుంది ఏం చెయ్యాలి అంటే దానికి ముందే మీరు అన్ని బ్లూ ప్రింట్ రాసి పెట్టుకోకర్లేదు నేను నాకు సైకిల్ ఉంది ఆ సైకిల్ ఏమన్నా కొట్టుకుపోయాను అపహరించాను నేను బస్సులో వచ్చి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నా సైకిల్ ఎవరో కొట్టుకుపోయింది అప్పటి రోజు చెప్పాను నా కళలో నీళ్లు తప్ప ఇంచు ఇంచుమించి అడగ అంటే ఆయన ఏమన్నారు పోతే పోయింది లేదా ఇంకోటి కొనుక్కోవచ్చు పోతే పోయింది ఏమంటే సో సైకిల్ పోవడము నన్ను బాగా దుఃఖితుడిని చేసింది అదే ఆయనకి దుఃఖాన్ని కలిగించలేదు అంటే అక్కడే బంధము అక్కడే మోక్షం ఘటన సమానమే ఆ సర్కిల్ నాది అనే ఐడెంటిఫికేషన్ వల్ల దుఃఖము కాబట్టి ఏదో చెప్పాను దృష్టాంతం ఏదో చెప్పాలనుకున్న ఏదో చెప్పాను సరే మొత్తానికి అహం మమ ఈ రెండు మొత్తం ఎంతసేపు వేదాంతం చెప్పినా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది మమ ఉన్నంత వరకు అహము అహం ఉన్నంత వరకు ఖండ భేదము తప్పదు ఎప్పుడైతే వైరాగ్యం చేత మమాన్ని తీసి పారేస్తున్నారో వివేకము చేత అంటే గతాన్ని అనుభవం గతాన్ని ఇవ్వకుండా వర్తమానంలో నిలిచి అవేర్ఫుల్ గా ఉంటూ అనుభవమునకు ఎక్స్పీరియన్సెస్ కి ఐడెంటిఫికేషన్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఆ స్మాల్ సెల్ఫ్ ఉండదు ఆ సందర్భంలో ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుందే తప్ప దాన్ని సుఖముగా దుఃఖముగా అనుభవించే భోక్త ఉండదు అంటే భోగము ఉండదు సుఖ భోగము దుఃఖ భోగము ఉండదు మరి ఏముంటుంది శాంతి శాంతి స్వేచ్ఛ స్వాతంత్ర్యం శాంతి స్వాతంత్ర్యము ఉంటాయి ఆ అఖండ ఏకాదశ రూపుడుగా నిలిచి ఉంటాయి అఖండము ఉండదు ఏమండి తర్వాత ఖండనం సందర్భాన్ని మీరు పరిశీలించండి ఒక ఘటన అది తెలిసింది అంటే ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ మీరు మెరుగు పేస్ చేసి పేరు పెడతారు ఇది సుఖము అంటారు అది సుఖము అని ఎప్పుడైతే అన్నారు దాని అర్థం అంటే తెలుసునండి నేను సుఖిని అని అర్థం అది సుఖము అంటే అది సుఖమని అర్థం నేను సుఖిని అది డబ్బు ఇది డబ్బు అంటే ఏంటి నేను డబ్బు గలవాడము అని అర్థం అది డబ్బు కాదు నేను సుఖిని అది దుఃఖము అంటే నేను దుఃఖిని అంటే నువ్వేం చేశారు ఒక అడ్డుకోవడం నిర్మాణం చేసుకున్నాను ఇప్పుడు అది దుఃఖము ఇప్పుడు నేనేమయ్యాను నేను దుఃఖిని దాన్ని ఖండము అంటాను ఖండము అంటే బ్రెడ్ డివిజన్ ఏమిటి భోక్త భోగ్యము అనే డివిజన్ ద ఎక్స్పీరియన్సర్ ఎక్స్పీరియన్స్డ్ అనే డివిజన్ ఏమంటే భోక్త భోగ్యము అనే డివిజన్లో ఉన్నారు మీరు ఖండ ఇప్పుడు ఆ భోగ్యము దుఃఖము మీరు సుఖం అంటే ఏంటో తెలుసు ఎందుకు తెలుసు మెమరీలో ఉందిగా సుఖం మెమరీ ఉందిగా కాబట్టి ఈ దుఃఖము పోవాలి సుఖము రావాలి ఎవరికి నాకు నేను భోక్తను నాకు భోగ్యమైన దుఃఖము పోవాలి మీరు పోవాలి అంటే పోతున్నది వెంటనే పోదు అలా ఉంటుంది అంటే అర్థం ఏంటి ఒక ఘర్షణ ప్రారంభమైనదిగా ఘర్షణ ప్రారంభమైనదిగా తర్వాత మీకు సుఖము రావాలి వెంటనే రాదని ఘర్షణ ఉన్నదిగా కాబట్టి వీడు మోక్త భోగ్యమును అనుభవిస్తూ ఘర్షణ పడుతూ ఆ భోగ్యమును మార్చడం కోసం ఘర్షణ పడుతూ ఆ భోగ్యాన్ని డబ్బుతో మార్చొచ్చని ఒకటంటే ఒక సాధనములతో మార్చవచ్చని ఇంకొకటంటాడు పూజలోకి చేసి మాట్లాడచ్చు మరొకటి మీరు గడుచిన వాడు ఇంకొకటి అంటాడు పూజ చేసి మారిపోతున్నారు వీడిని ఆ పూజ చేసి మారిపోతుంది అన్నవాడిని పట్టుకుని నువ్వు చేయి మార్చి చూపించమని అడగాలి మనం తర్వాత పూజ చేస్తే మారిపోతుంది అన్నాడు కదా వాడిని నా జీవితంలో ఎంత మారిందో కొంచెం చెప్పు నీ జీవితంలో నువ్వు పూజ చక్కగా మార్చేసుకోవచ్చు కదా ఎంత మంచి మీకు వాటికి కలహం ఉందా రెండు కలయితే కూర్చొని మార్చేసేయండి మీ రెండు చెందిన వాళ్ళు ఉంటాడా రెండు కలయితే నేను ఇంకా కూర్చొని మార్చండి నీకు అప్పు బాగుందా రెండు కలయితే కూర్చేసి మా తాతమ్మ గారు నేను కూర్చేసి ఉండాలని మాట్లాడలేదు నాకు కూడా చెప్పావు ముందుకు నేను ఇచ్చి రెండు అప్పు ఉండాలని చూస్తున్నాడు నాకు అప్పుగారి నుంచి వ్యక్తి కోసం కర్తవ్య గారి నుండి గురువుని మోసించాడు నేను ఇచ్చే తీసుకొచ్చుకెళ్ళి అప్పు తీసుకున్నాను మతం అంతా కూడా మతం అంతా కూడా భోక్త భోగ్యము అనే ఖండమును ఆ డివిషన్లని అటులనే పెట్టి ఆ డివిషన్ ద్వారా వచ్చేటువంటి ఘర్షణను సత్యముగా స్వీకరించి ఆ ఘర్షణని మార్చడం కోసం ఆ భోగ్యమును మార్చడం కోసం అంటే ఆ గోడ లోపలే నలుగుతున్నటువంటి ఘర్షణలు మార్పులు చేర్పులు చేయడం కోసం మీరు మరింత ఘర్షణ పొందుతారు మతము యొక్క ఓడి ఈ విధముగా ఉన్నది అన్ని సందర్భాల్లోనూ కాకపోవచ్చు కొన్ని సందర్భాల్లో అయితే ఈ విధముగా ఉన్నది ఎవరంటారా ఇప్పుడు మీకు మతము భోక్త భోగ్యములకు మధ్యన ఉండే ఘర్షణను తగ్గిస్తోందా పెంచుతోందా తొలగిస్తోందా పెంచుతోంది అది తొలగించుటలేదు పెంచుతోందనో లేకపోతే అలా చెబుతోందనో చెప్పాలి అంచేతనే శ్రీకృష్ణుడి గీతలో మనం అంటాడు ధృత్యా యయా ధర్మకామార్థాన్ అని పద్దెనిమిదో అధ్యాయంలో వస్తుంది ఒక పట్టుదలతో ధర్మ కామ అర్థ అంటే ఉన్న అర్థం కంటే ఎక్కువ అర్థాన్ని అర్థం అంటే ధనం సంపాదించడం ద్వారా ఉన్న భోగముల కంటే ఎక్కువ భోగములను సంపాదించటం ద్వారా కామ్యకర్మలను ఎక్కువగా చేయించడం ద్వారా తాను సుఖాన్ని పొందగలనని వాళ్ళు పట్టుదలతో ముందుకు అడుగు వేస్తారే ఆ కొత్త దలకి రాజశక్తి యొక్క సాక్షి తరపుకి రే రాజశక్తి కుత్తి కబతే మతములో భక్తి యొక్క గోర్్యాకి మధ్యలో ఉండే ధర్మాను పొలగించే లక్షణం లకుపడే ఆ మతము రాజశక్తి యొక్క కేటగిరీ తో పొడు ఇది అప్పర్న దోస్ హాకటి యొక్క పోచా నా మనల్ని ఒక్కటి ఏదైనా ఒక అనుభవము అనుకోండి అనుభవం అంటే సపోజ్ మీరు ఇష్టపడే వ్యక్తి మీ ఎడల అనుచితంగా ప్రవర్తించాడనుకోండి సపోజ్ దృష్టాంతం చెప్తున్నా ఏదో దృష్టాంతం చెప్పాలి కాబట్టి చెప్తున్నా మీరు ఇష్టపడే వ్యక్తి మీరు ఏమైనా అపేక్షిస్తారు మీ ఎడలో సముచితంగా ప్రవర్తిస్తారని అపేక్షిస్తారు అపేక్షించడంలోనే మీరు పొరపాటు చేసేసారు కదా వాళ్ళు క్రియేటెడ్ ట్రబుల్ టు వచ్చారు అవతల వ్యక్తి ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాడి గుండెలు ఇబ్బందులు పడుతుంటాయి వాడేదో సమయం వాడేదో సంసారంలో ఉంటాడు ఆ సంసారంలో వాడేమో వాడేమో జ్ఞానిగా కాదు కాదు సంసారీయంగా అనుచితంగా ప్రవర్తించాడు అనుచితంగా ప్రవర్తించినప్పుడు అది ఒక అనుభవము వారి అనుచిత వారి వ్యక్తి యొక్క అనుచిత ప్రవర్తన అనుభవము ఏమండి ఈ అనుభవము దాన్ని మీరు అలా సాక్షిగా అలా తెలుస్తూ ఉంటుంది మీరు తెలుసుకోవడం కదా మీరు దృష్టి పెట్టి శివశాసనం వేసి తెలుసుకోకర్లేదు కదండి తెలుసుకునే ఉంటుందిగా అలా తెలుస్తూ ఉంటుంది సరే ఇది ఒక అనుభవము అని తెలుస్తూ ఉంటుంది దాన్ని దానికి మీరు సుఖము దుఃఖము పేరు పెట్టలేదనుకోండి అది మెమరీలో ఒక ఒక శకలము వలె ఉంటుందంటే అది సుఖముగాను మీకు అనుభవానికి రాదు సుఖము రాదు కాదు అనుభవానికి వస్తే దుఃఖంగా అనుభవానికి రావాలి అది దుఃఖంగా అనుభవానికి రాలేదనుకోండి అంటే అర్థం ఆ నేను లేదు ఎప్పుడైతే దుఃఖంగా అనుభవానికి రాలేదో అప్పుడు ఆ నేను దుఃఖిని అనే దుఃఖి లేదు అంటే ఏముండదనమాట ఆ చైతన్యం ఉన్నది ఆ చైతన్యంలో ఈ అనుభవము కాలేదు ఇలాంటి అనుభవాలు చాలా ఉంటాయి చైతన్యం చైతన్యంలో అనుభవములు ప్రవాహ రూపంగా వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి మీరు ఎలా ఉండిపోతారు ఆ అనుభవం వచ్చినప్పటికీ మీరు శాంతముగా ఉండిపోతారు ఏమండి ఇది సంసారికి జ్ఞానికి ఉండే తేడా అనుభవం ఇద్దరికి సమానమే అనుచితముగా ప్రవర్తించుట సంసారికి ఉంటుంది జ్ఞానికి ఉంటుంది ఇతరులు అనుచితంగా ప్రవర్తించినప్పుడు సంసారి మళ్ళీ పడిపోతాడు జ్ఞాని నిర్వికారముగా ఉంటాడు అవునండి ఈ తేడా ఏమైనా గమనించారా మీరు ఈ విచారాన్ని మీరు పరిశీలించినారా శ్లోకం అయిపోయింది సంసర్గో వా విశిష్టో వాక్యార్థో సంశయ సమ్మత అఖండైకరసత్వేన వాక్యార్థో విదుషాం మత ప్రత్యబోధో ఆభాతి శ్రోద్వయానందలక్షణ అద్వయానందరూపశ్చ ప్రత్యద్బోధైకలక్షణ అంటే ఇప్పుడు ఒక ఘటన అది మీకు తెలిసింది అంటే అది ఒక ఎక్స్పీరియన్స్ అనుభవ రూపముగా ఉన్నది ఆ అనుభవం తెలుస్తూనే ఉంటుంది ఆ అనుభవమును మీరు సాక్షిగా దర్శిస్తారే తప్ప దాంతో తాదాత్మ్యం అంటే మమేకమవుట ఉండదు అనుభవం అలా అంటే అర్థం ఏంటో తెలిసిన అది అనుభవమే కానీ భోగ్యము కాదు భోగ్యం ఎప్పుడు ఉంది సుఖం కానీ దుఃఖం కానీ అంటే భోగ్యం అవుతుంది అది సుఖం ఎప్పుడు ఉంది మీరు సుఖమని పేరు పెడితే సుఖము మీరు దుఃఖమని పేరు పెడితే దుఃఖము మీరు పేరు మారిస్తే అది మారుతుంది మీరు పెట్టి పేరు పడుతుంది పేరు మారిస్తే అది మారుతుంది ఇప్పుడు అన్న చెవులు దెబ్బలాడుకున్నారనుకోండి దెబ్బలాడుకోకుండా అన్న కష్టం వస్తే చెవులు కష్టపడిపోతుంది దెబ్బలాడుకున్న తర్వాత అన్న కష్టం వస్తే బాగా ఇది కదా కాబట్టి సుఖమా దుఃఖం సరిపడిందా ఇది పెట్టి పేరు కాబట్టి అనుభవము మీరు సుఖము దుఃఖమని పేరు పెట్టలేదు పెట్టకపోతే అది భోగ్యము అవ్వలేదు అది అది అనుభవంగానే ఉండిపోతుంది it is not an enjoyed experience. It is a real experience. There is no enjoyment of the experience. అది భౌత్యం అవ్వదు కేవలం అనుభవముగా ఉంటుంది ఎప్పుడైతే అది భౌత్యము కాలేదో మీరు భోక్త కాలేదు ఇప్పుడు భోక్త కాదు అప్పుడు ఏముంటుంది చైతన్యం ఉంటుంది ఆ చైతన్యం ఎలా ఉంటుంది వీడి అంతలో తమ స్వరూపముగా ఉంటుంది ప్రత్యబోధ అని అంటారు అంటే దేహము మనస్సుల కంటే కూడా ఆంతరముందని ఎదుక ఉంటుంది అదే ఉంటుంది దాని ముందు భోక్తృత్వం ఉండదు తర్వాత భోక్త భోక్త్యము అనే ఖండ ఉండదు ఎప్పుడైతే ఖండ లేదో ఘర్షణ ఉండదు ఘర్షణ లేకపోతే శాంతి ఆనందం ఉంటుంది అనుభవంలో దాని ఉంటుంది అది అహం బ్రహ్మాస్మి అంటే ప్రత్యుద్బోధ ఆభాతి సహ అద్వయానందలక్షణ అద్వయానందరూప ప్రత్యుద్బోధైకలక్షణ यहाँ ప్రత్యుద్బోధ అంతరతమైన ఎరుక ఆభాతి కాశిస్తుందో సహా ఆ ఎరుక అద్వయానంద లక్షణ అద్వయ భోక్త భోగ్యము అనే ద్వైతము లేని ఆనంద ఆనందమునకు లక్షణ లక్షణము అంటే మీరు ఆనందం వైపు మిమ్మల్ని తీసుకెళ్తుంది అని అర్థం లక్షణము అంటే అంటే మీరు ఒక అనుభవం ఏదైతే కలదో ఆ అనుభవానికి మీరు కంగారు పడి పేరు పెట్టద్దు పేరు పెట్టడం అంటే అది స్మృతి నుంచి వస్తుంది స్మృతి నేను కాఫీ బాగుంది ఎందుకన్నా ఇంతకుముందు తాగిన కాఫీ స్మృతిని బట్టి వీళ్ళు అన్ని బాగుంది అంటున్నారు ఒకే స్మృతి కాబట్టి స్మృతి ఆ మనస్సును శాంతంగా ఉండనివ్వండి ఆ అనుభవాన్ని అలా ఉండనివ్వండి అప్పుడు ఆ అనుభవం ఎదుకలో ప్రకాశించింది అనుభవం ప్రకాశించిందే కానీ ఆ ఎరుకలు ఖండాన్ని త్యాగం తీసుకురాలేదు అద్వయ ఎప్పుడైతే ఖండం రాలేదో అది సుఖము కాలేదు దుఃఖము కాలేదు భోగము లేదు అప్పుడు వీళ్ళు శాంతముగా ఆనంద స్వరూపుడుగా ఉండిపోయినాడు కాబట్టి భోక్త భోగ్యము అనే ఘర్షణ అనే విభాగము దానిని బట్టి వచ్చే ఘర్షణ లేని ఎరుక ప్రత్యర్థ అంటే ఆ ఎరుక ఆ ఎరుకయే ఆనంద ఆనందము వైపుకు మిమ్మల్ని నడిపిస్తుంది అది మొదటి వాక్యం ఓకే వాక్యాన్ని ఇంకోసారి అందాము యహాయే ప్రత్యబోధ అంతరతమైన ఎరుక ఆ భాతి ప్రకాశిస్తుందో సహా అది అద్వయానంద లక్షణ భోక్త భోగ్యము అనే విభాగము లేని ఆనందము వైపు తీసుకొని పోయేది క్షణ అంటే ఆ అనుభవంలో మిమ్మల్ని పదం పోతుంది అలా చూపిస్తుంది అంటే తీసుకువెళ్తుంది ఓకే ఇప్పుడు మీరు భోక్త అనే విభాగము లేకుండా ఆనందంలో ఉంటారు మీరు ఎండలో వచ్చినప్పుడు మీకు మంచి నీళ్ళు ఇస్తే ఆ నీళ్లు తాగుతున్నప్పుడు నీళ్లు తీసుకుంటున్నప్పుడు కాదు నీళ్లు తాగడం అయిపోయాక కాదు ఆ నీళ్లు తాగుతున్నప్పుడు నేను భోక్తము ఇది భోగ్యమనే విభాగం ఉండదు అద్వయ ఆనందమే ఉంటుంది అది తాగడం అయిపోయిన తర్వాత ఇది బాగానే ఉందన్నప్పుడు ఆ ఆనందం అయిపోయింది ఆనందం అయిపోయింది అయిపోయి ఘర్షణ మొదలవు ఘర్షణ ఏంటో తెలిసిన ఏదైతే చిన్న గ్లాసులో ఇచ్చారు ఇంకొంచెం ఇవ్వచ్చు కదా ఇంకొంచెం ఇవ్వమంటారా అని అడగద్దు అడగాలంటుంది మర్యాదలకు ఇంకొంచెం ఇవ్వమంటారా అని అడగద్దు చిన్నపిల్లలకి ఇచ్చినట్టుగా ఇక్కడ లక్కబడలో ఇచ్చినట్టుగా జ్యూస్ అలా ఇస్తారా జరుగుతుంది మామూలుగా ఒక ఆయనకి ఇంత ముందు గ్లాసులో లస్సీ ఇచ్చారు లస్సీ తెలుసు కదా గ్లాస్ చల్లని నిండా ఇంత ముందు గ్లాసులో ఇచ్చారు అది ఆయన అంతా తాగి ఆ ఇది నాకు బాగానే అనుకూలంగానే ఉంది అని చెప్పాడు అంటే అది అనుకున్నాడు ఆయన ఆ రకంగా సో అంతా లెక్క లక్క పెడతలాగా అలా ఇవ్వడం ఏంటి కొంచెం గొడవ పడుతూ ఇంకా ఇవ్వట్లేదు కొన్ని అడగదు ఇంకొన్ని ఏమంటారా అని అడగదు అడగడం ఇంకా వీడికి ఆనందం అసలు మీకు రహస్యం చెప్తున్నా మీరు ఉన్నప్పుడు ఆనందము లేదు ఆనందం ఉన్నప్పుడు మీరు లేదు మీరు ఆనందము రెండు ఉంటే అది ద్వైతం అవుతుంది ద్వైతము అది అంగీకారము కాదు మీరు ఆనందము రెండు ఉండవు మీరుంటే ఆనందం ఉండదు ఆనందం ఉంటే మీరు ఉండరు మీరు చూసుకోండి మీకు ఏం కావాలో నేనా తెలుసుకోవాలనుకుంటున్నారా ఆనందానుభవం కావాలనుకుంటున్నారా ఏదో ఒకటే ఉంటుంది రెండు ఏమండి ఆ నేను లే ఎదుక అదే అదే ఆత్మజ్ఞానము అంటే ఇదంతా రివర్స్ చేసి అంటారు అద్వయానంద రూపశ్చ భోక్త భోగ్యము అనే ద్వైతము లేని ఆనందము యొక్క రూపమే ప్రత్యబోధైక లక్షణ ప్రత్యక్ అంతరతమైన ఆత్మ యొక్క బోధ జ్ఞానము యొక్క ఏక ఒకే ఒక లక్షణ లక్షణము అంటే లోపల ఆత్మ అత్వయ ఆత్మ ఉన్నదన్నారు అది అనుభవం అన్నారు జ్ఞానం అన్నారు ఆ జ్ఞానం ఎలా ఉంటుందండి అంటే చూడగా నేను అనేది లేని ఆ ఆనందానుభవం ఏదైతే కలదో అది ఏ ఆత్మజ్ఞానము అని ఆ విధంగా ఆత్మజ్ఞానం అంటే అది అదే ఆత్మజ్ఞానం రివర్స్ చేసి చెప్పారు శ్లోకం ఓకే కాబట్టి ఆ విధంగా మానవుడు ఆత్మ గురించి సమాచారాన్ని సేకరించడం కాదు ఆత్మను కప్పివేసే ఆ పోరాటాన్ని తొలగించుకుని అఖండ ఏకరస స్వరూపుడై కృతార్థుడు కావలేను పూర్ణమద పూర్ణమిద పూర్ణ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణ శాంతి శాంతి శాంతి